కాని పునస్తాని కర్మాణి ఇది ఉచ్యంటే శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమే జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం శమోదమశ్చ యథావ్యాఖ్యాతార్థ తపో యథోక్తం శారీరాది శౌచం వ్యాఖ్యాతం क्षाति क्षमा आर्जव रुजुता एव विज्ञान ज्ञानम् अस्ति आस्तिक्यम् श्रद्धानता आगमार्थेषु ब्रह्मकर्म जाते कर्म ब्रह्मकर्म स्वभावजम् यदुक्तम् स्वभावप्रभवैः गुणैः ప్రవిభక్తాని ఇది తదేవ ఉక్తం స్వభావజం ఇది